తెలియవన్నీ తిరిగి మీకు చెప్పాలంటే కొంచెం నాకు కూడా హెసిటేషన్ ఉంది కదా మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు మీరు ఎంత సేవలు ఉన్నవారు అయితే మా పరిచర్యలో ఈ రీతిగా దేవుణ్ణి ధ్యానిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ పరిచర్యలో కొనసాగుతున్నంత కాలము బైబిల్ వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం మేము కాంప్రమైజింగ్ కాము ఎంతగా ఆరాధిస్తాము ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా వాక్యాలు ప్రాధాన్యత ఇస్తాం బ్యాలెన్స్ ప్రతిదీ బ్యాలెన్స్ ఉండాలి సేవ జీవితంలో కొన్నిసార్లు అంతా ఎక్కువ సమయం గడిపి పాటలు ఎక్కువ పాడేసి వాక్యాన్ని తగ్గించేస్తూ ఉంటాం ఆయన స్వరం కదా జీవం ఉన్నది కాబట్టి వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే వాక్యమే చెప్తుంది ఆయన స్థుతించుడి వాక్యమే చెప్తుంది ఎల్లప్పుడూ ప్రార్థించుడి వాక్యమే చెప్తుంది ప్రతి కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాం మనం ఎందుకంటే ఏసుప్రమే వాక్యం కదా ఒకసారి యోహాన్ సువార్త ఒకసారి చూడండి యోహాన్ సువార్త నేను ఏ అంశం తీసుకోలేదు చెప్పాలంటే అప్రోచ్ టు బైబిల్ స్టడీ లేక బైబిల్ పఠనానికి ఒక మార్గం ఒక అప్రోచ్ ఎట్లా సాధారణంగా మనం బైబుల్ ధ్యాని చదువుతూ ఉంటాం ధ్యానిస్తూ ఉంటాం కానీ ఇట్లా పుస్తకాలు పెట్టుకొని ఒక పేపర్ పెట్టుకొని ఆ పాయింట్స్ రాస్తాం ఎందుకంటే పరశురాత్మ దేవుడు మాట్లాడుతుంది మనతో ప్రతిసారి వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించి దాన్ని పాటిస్తే ఆ రోజు నీకు రిలీజ్ నీ జీవితంలో అద్భుత జరిగే అవకాశం ఉంటుంది కానీ నేను రెండు సార్లు మూడు సార్లు మీతో మాట్లాడుతున్నాడు మీరు వినలేని స్థితిలో ఉన్నారు అంటాడు దేవుడు మీరు వింటలేదంటాడు ఎవరితో అంటున్నాడు ఇసారి పదవి అంటాడు అంతరంగం ముందు మనల్ని ఇస్రాయల్గా మార్చుకుంటుంది దేవుడు రోమి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఏం చెప్తుందంటే నిజమైన యూదులు ఎవరంటే క్రైస్తవులు ఉంది వాక్యం పౌలు చెప్తున్నాడు బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాడంటాడు అంటే యూద దేశంలో పుట్టిన వాడు యూదులు కాడంట కానీ అంతరంగ ముందు యూదులుగా మార్చబడ్డ వారి నిజమైన యూదులు అంటే క్రైస్తవులే యూదుల వాక్యం చెప్తుంది దళితులు రాసిన పత్రిక వచ్చినప్పుడు రోమి రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం వచ్చినప్పుడు ఇస్రాయేల్ అందరూ ఇస్రాయల్ కారు అంటుంది ఇస్రాయల్ దేశాల్లో పుట్టిన వాళ్ళు ఇస్రాయల్ కారంటే ఎంత కోపం వస్తుంది వాళ్ళకి కానీ క్రీస్తుని క్రీస్తు పక్షం ఉన్నవారు ఇస్రాయల్ అని అంటే దేవుడు మనల్ని ఇస్రాయల్గా మార్చుకున్నాడు ఆ కల్వరిసలలో తన ప్రాణాన్ని త్యాగం చేసి ఇప్పుడు ఆ నీ వ్యక్తిగత గుర్తింపు నువ్వు అంతరంగా మంది యూదులుగా ఇసలుగా మార్చబడ్డ వాడవు దానవు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఈ వాగ్దానాలు నీ జీవితాన్ని ఓపెన్ అప్ అయిపోతాయి లేకుంటే కావు అది నేను గ్రహించిన సత్యం ఇంతగా ధ్యానిస్తున్న వాక్యాలు ఎందుకు నా జీవితంలో ఫలం వస్తలేదంటే ఇది ఓపెన్ కావట్లేదు ఎందుకు ఓపెన్ అంటే నీ వ్యక్తిగత గుర్తింపుని నువ్వు గ్రహించలేకపోతున్నావు నువ్వు అంటే క్రైస్తవుని విశ్వాసం చెప్పుకుంటున్నా కానీ నేను నన్ను యూదుగా మార్చుకుంటూ దిశగా మార్చుకుంటూ ఆయన అనాది కాలమైన ప్రణాళిక అది సృష్టి ఆరంభం నుంచి ఉన్న ప్రణాళిక అది క్రైస్తవులని అంటే యేసుప్రభుని సొంత రక్షకంగా స్వీకరించిన వారిని ఆయన యూదులుగా ఇస్సాల్పలుగా మార్చుకున్నాడు లేకపోతే దళితుల రాష్ట్రపతికల పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయడు అబ్రాహం సంతానం ఎవరు చెప్పండి క్రీస్తే అంటాడు చాలా చెట్టడు ఆ సంతానం క్రీస్తే అంటాడు అబ్రాహ్మ సంతానము ఇసల్బర్ కాదంటాడు అబ్రాహ్మ సంతానం క్రీస్తు అంటాడు క్రీస్తు పక్షంగా ఉన్న మీరే ఆ అబ్రాహ్మ సంతానం అంటాడు దళిత రాష్ట్రపత్రిక మూడో అధ్యాయంలో క్రీస్తు పక్షంగా ఉన్న మీరే అబ్రహాము సంతానమయండి అబ్రహాము నాకు చేయబడ్డ వాగ్దానాలకి వారసులు అంటాడు అబ్రాహ్మణకు చేయబడ్డ ప్రతి వాగ్దానం ఎవరికి వర్తిస్తుందంటే యేసుప్రభుని విమరించే వాళ్ళకంట ఫిజికల్ గా పుట్టిన ఈశ్వరం కాదంట ఇది నీకు తెలిస్తే నీ జీవితం ఈ రీతి ఉండకపోయింది అభివృద్ధిలోకి వచ్చేవాడివి ఆత్మీయ స్థితిలో ప్రకృతి సహజంగా ప్రతి విషయంలో ప్రతి విషయంలో అభివృద్ధి పొందడం దేవుని చిత్తం అంటాడు పౌలు ఆ రీతిగా మనలో అభివృద్ధి వచ్చేది ఎప్పుడైతే అబ్రాహ్మ ఆ వాగ్దానాలు నువ్వు స్వీకరించింటే నాకు కాదనుకుంటే అవి నీవి కావు ఇది నాదనుకుంటే నీదే ప్రభు చెప్తున్నాడు ఇవన్నీ నీ కొరకు అనుగ్రహించబడ్డాయి ఇప్పుడు చూడండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటాం ఆత్మ దేవుడు ఎట్లా నడిపిస్తాడు మనకందరికీ పరిశుధాత్మ అభిషేకం ఉందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను లేకపోతే ఈ రీతిగా మనం కలిసి ఆరాధించలేదు మనల్ని ఐక్యత పరిచేవాడు పరిశుధాత్మ దేవుడు మరి హోలీ స్పిరిట్ లీడింగ్ ఉంటప్పుడు వీటిని మనము ఎట్లా అర్థం చేసుకుంటున్నాం ఆయననే నడిపించాలి కదా ఉదాహరణకు చూడండి ప్రకటన గ్రంథంలో మీకు ఒక విషయం చూపిస్తాను ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ఒకటే కీ చాలా మంది అంటారు ఒక బిషప్ ఒకసారి ఏమంటున్నాడంటే ఆడియన్స్లో ఉన్నాడు నేను వాక్యం ముగించిన చివరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన పెద్ద మనిషి retired bishop CS church sir మీరు ఎన్నో చెప్తున్నారు ప్రకటన గ్రంథంలోని విషయాలు నాకు ఏమి తెలియదు సార్ ప్రకటన గ్రంథం గురించి ఒక బిషప్ అంటున్నాడు ప్రకటన గ్రంథంలోని ఏ వాక్యాలు నేను చెప్పలేను చెప్తున్నాడు రక్షణ సందేశము ఇవన్నీ నాకు తెలుసు కానీ ప్రకటన గ్రంథంలోనిది ఏది నాకు తెలియదు సార్ అంటున్నాడు నేను అనుకున్న ప్రభు ఇంత పెద్ద బిషప్ రిటైర్డ్ బిషప్ ఎన్నో చర్చలు నటించిన వాళ్ళు ఇట్లా చెప్తే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది ప్రభావ అప్పుడు నేను తీర్మానించుకున్నాను ప్రకటన గ్రంథంలోని ప్రతి వాక్యాన్ని చెప్పాలనేసి కాంప్రమైజ్ కావద్దు ఎందుకంటే ప్రవచన పత్రిక ప్రవచన పుస్తకం క్రొత్త నిబంధనలో అది ఒకటే అది చివరికి ఉన్నది లాస్ట్కి ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియనప్పుడు ఏ రీతిగా ఆయన కొరకు సాక్షిగా ఉండగలం ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఒక విషయం ఇది క్లూ సాధారణంగా ప్రకటన గ్రంథం చదువుతాం అందరూ మొదటి అధ్యాయం నుంచి లాస్ట్ పోతారు కదా నేను ఒక సిగ్నల్ ఇస్తున్నా ఒక క్లూ లాస్ట్ అధ్యాయం నుంచి ఒకటి ట్రై చేయండి లాస్ట్ చదివి మన మొదటి పోటీ మొత్తం అర్థమైపోతుంది పుస్తకం ఎంత చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు అక్కడ పుస్తకం దానికి ఎదుర్కొని పెద్ద చదువులు చదువుకున్న అవసరమే లేదని చెప్తున్నాడు చూడండి ఒకసారి ఇరవై రెండవ అధ్యాయం ఇది మీకు తెలుసు చదివిన వారే కానీ ఈ రోజు ఇది ఓపెన్ అయితే కావాలా పరిశుధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించాలా కొంతసేపు కళ్ళు మూసుకోండి ధ్యానిజం ప్రార్థనలు ప్రభు అతను మాట్లాడు నేను ఏ రీతిగా ఈ వాక్యంలో చెప్పాలా ఏ రీతిగా ఈ వాక్యాన్ని ఇష్టం మీద నేను ప్రకటించాలా ఛాలెంజ్గా నేను తీసుకోవాలా ప్రభు ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని ఎవరు ప్రకటించలేరు ఎవరు ప్రకటిస్తలేరు కానీ ఎందుకు దాన్ని విడిచిపెడుతున్నారు నేను దాన్ని స్వీకరించాలా నేను దాన్ని ప్రకటించాలా నాకు అటువంటి అభిషేకం అనుగ్రహించి ప్రభు నేను మీ యొక్క కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపి మాకు అనుగ్రహించండి వాక్యం వినడమే కాదు ప్రభు మేము పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితాల్లో మమ్మల్ని అందరూ నడిపించమని యేసుక్రీస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము రెండు ఇరవై రెండవ అధ్యాయంలో ఒక వాక్యం ఇవి బహు ఆశ్చర్యంగా ఉంటాయి వచనాలు కూడా ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనం అన్యాయం అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయలేము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చెప్పున వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొక్క ఉన్నది అక్కడ ఇప్పుడు మనం ఇది ధ్యానించి చదివినాం కదా నేను మీకు ఏం విశదీకరిస్తలేదు దీన్ని ఎట్లా అప్రోచ్ కావాలో చూపిస్తా విధానం నేను ఎట్లా నేర్చుకున్నానో ఆ విచ ఆ విధానం నేర్పిస్తాను మీకు అంతే నేను ఎట్లా నేర్చుకున్నానో ఆ విధానం మీకు చూపిస్తాను మీరు దాన్ని ఇప్పుడు ఓపెన్ అప్ చేసుకుంటారు మీ లైఫ్లో ఏ వాక్యం ధ్యానించినా ఎంత సునీసంగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఫుట్ నోట్స్ ఉంది కింద చూడండి ఫుడ్ ఫుట్ నోట్స్ సాధారణంగా వర్షిప్ కూడా చూసాను నేను చర్చ్ వాక్య పరిచర్యలు కూడా కింద ఫుట్ నోట్స్ చూడాలి కంపల్సరీ ఎందుకు పెట్టండి మన కొడుకు ఒక గుంపు వాళ్ళు చూస్తారని ఒక తరం వాళ్ళు చూస్తారు ఒక చిన్న గుంపు వాటిని చూస్తుందని ఆ ఫుడ్ నోట్స్ చూడండి ఏమైంది ఫుడ్ నోట్స్ అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయను అంటే లేక చేయను అన్యాయం చేయను అని ఉంది అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయమనేమో ఫ్రూట్ నోట్స్ లో లేక చేయను అని ఉంది చేయను చేయను రెండు దశలు చేయనిమ్ము చేయను చేయనిమ్ము అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు తర్వాత ప్రాచీన పత్రికలలో అట్లా రాయబడిందని ఫ్రూట్ నోట్స్ సాధారణంగా అయితే ఇక్కడ మీరు ఏం చూస్తున్నారంటే మరోసారి చూడండి ఇప్పుడు పదకొండు వచ్చిన సెకండ్ టైం ఇప్పుడు మీరు చూడండి మీకేం అర్థమైంది సెకండ్ టైం అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇక్కడ నాలుగు రకాల మనుషులను ఎక్కడ ప్రకటన గ్రంథంలో ఎండ్ టైమ్స్లో చివరి చర్చిలో చివరి చర్చ్ సిస్టంలో నాలుగు రకాల మనుషులు ఉన్నారు ఒకరు అన్యాయం చేసేవాళ్ళు ఒకరు అపవిత్రంగా జీవించేవాళ్ళు ఒకరు నీతిమంతులుగా కనిపించేవారు ఒకరు పరిశుద్ధులు ఇది మనం జనగా ప్రశ్నించుకోవాలి నేను ఏ గుంపులో గుర్తులు తెలుసుకోవాలి నేను చిన్నప్పుడు పాటపడేవాళ్ళం ఏ గుంపులో ఉంటివో గుర్తు తెలుసుకో గుర్తు తెలుసుకో నీకు తెలుసా పాట లేదు అది తెలంగాణ భాష పాట అనుకుంటా కదా తప్పు కొట్టుకుంటా పాడేవాడు ఈ గుంపులో ఉంటే తిరిగి తెలుసుకో గుర్తిరిగి తెలుసుకో ఇప్పుడు ఈ వాక్యం మీకు అనుగ్రహించబడింది కదా మీరు ఏ గుంపులో మీరు ఎట్లా గుర్తిస్తారు చెప్పండి గుర్తించకపోతే ఏదో ఒక గుంపు పోతాడు అదైతే గ్యారంటీ ఈ వాక్యం చెప్తుంది అన్యాయం చేయవాడు అన్యాయం చేస్తాడు అపవిత్రంగా జీవించేవాడు అపవిత్రంగా జీవిస్తాడు నీతి నీతిమంతుడు నీతి నీతిమంతుడు అంటాడు పరిశుద్ధంగా ఉండేవాడు పరిశుద్ధంగా ఉంటాడు అయితే మొదటి రెండు గుంపులతో మనకు సహవాసం లేదు కదా మనం అన్యాయం చేసే వాళ్ళం కాదు అపవిత్రంగా వాళ్ళం కాదు అది వరకు నాజీలు చేయబడే జీవితం అనేది సెపరేటెడ్ అయింది సెపరేటెడ్ అంటూ గాడ్ అయితే తగిన రెండు గుంపులు ఉన్నాయే మంత్రుల గుంపు పరిశుద్ధుల గుంపు ఈ ప్రశ్న వేసాను అనుకోండి మనం మనము నీతిమంతుల గుంపులో ఉన్నామా పరిశుద్ధుల గుంపులో ఉన్నామంటే ఖచ్చితంగా మనకి డౌట్ వస్తుంది ఏం జవాబు ఇవ్వాలి ఈ టైంలో నేను ఏ గుంపులో ఉన్నా నాకు ఎట్లా తెలుసు ఫస్ట్ రెండు గుంపులు అయితే నేను గ్యారంటీగా ఉండను తక్కిన రెండు గుంపులలో ఉండాలి ఆ తక్కిన గుంపులలో ఏ గుంపులో ఎట్లా తెలుస్తుంది ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రకటన గ్రంథం అంతా ఈ నాలుగు గుంపుల గురించి రాయబడింది మొదటి అధ్యాయం మొదలుకొని లాస్ట్ అధ్యాయం వరకు ఈ నాలుగు రూట్లలో చేరబడింది అది సీక్రెట్ అన్నట్టు సాధారణంగా ఏం చేస్తారు అందరూ మొదటి అధ్యయనం చదువుకుంటాం కాబట్టి ఏం అర్థం కాక పోతుంటారు ఎవరికి శిక్ష ఎవరికి తెలుగు మొదటి రెండు గుంపులకే కానీ ఆ మూడో గుంపు ఉంది మంది స్వనీతులుగా కనిపిస్తారు వాళ్ళు కానీ పరిశుద్ధులు కావడానికి అవకాశం ప్రయత్నిస్తలేరు ఈ ప్రకటన ధ్యానిస్తే అర్థమవుతుంది మూడవ గుంపు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తలేదు అది మొదటి రెండు గుంపులతో సవాసం ఉంది ఇందాక నేను ఆ బ్రదర్ ధ్యానిస్తాను మోసే జీవితం నిర్గామకాండము రెండవ అధ్యాయం చూస్తాము మోసే జీవితం ఆయన బాలుడు ఉన్నప్పుడు చనిపోవాల్సింది ఫరో ఆజ్ఞ ప్రకారంగా మగపిల్లలందరినీ చంపాలా కానీ దేవుడు అతను తప్పించాడు స్త్రీల ప్రమేయం అక్కడ మనం చూస్తాం కదా తల్లి అక్క వారి వలన అతను కాపాడబడేది అది విధానం అన్నట్టు దేవుడు ప్రతిసారి మనుషులు ఏర్పరచుకుంటాడు మనల్ని కాపాడడం అదే రీతిగా మన ప్రభు కూడా మనుషుని రూపం ధరించి లోపలికి వచ్చి మనల్ని కాపాడడం కోరు ఇవన్నీ ఆజ్ఞే సత్యాలు అయితే ఫరో గృహంలోకి వెళ్ళినాక అతని పిలుపు చల్లారిపోయింది పుట్టుకతోనే ఆ పిలుపు ఉంది పాత నిబంధన కాలపు పుస్తకాలన్నీ అవి చూస్తాం పాత నిబంధన దైవజనులందరినీ దేవుడు స్పెషల్గా పిలిచిండు క్రొత్త నిబంధనలో అందరినీ పిలిచిండు తేడా అదే క్రొత్త నిబంధనకి పాత నిబంధన పాత నిబంధనలో ఒక భక్తుడిని స్పెషల్ ఇరిమి అంటాడు తని గర్భంలో పిలుచుకున్నాడు దేవుడు ఇరిమి అంటాడు మొదటి అధ్యాయంలో ప్రతి ఒక్కరు సంసోనిది పుట్టుకతోనే నాజీ చేసుకున్నాడు సమయాలని పుట్టుకతోనే స్పెషల్గా ఎన్నుకుంటాడు పాత నిబంధన కాలపు పుస్తకాలలో క్రొత్త నిబంధనలో అందరూ యాజకులే అందరూ రాజుల వంశలే ఈరోజు ఉదయం నేను అదే వాక్యం చెప్తున్నాను వాళ్ళు పాపం చేయడం వల్ల ఏం జరిగిందంటే ప్రభుత్వం వర్టికల్ రిలేషన్షిప్ తెగిపోయింది దేవునితో సంబంధం తెగిపోయింది దాని తర్వాత ఈమె చేసింది ఈమె చేసింది ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నారు అంటే మనుషులతో సమాధాన సంబంధం తెగిపోయింది వర్టికల్ రిలేషన్షిప్ కట్ అయిపోయింది హారిజంటల్ రిలేషన్షిప్ కట్ అయిపోయింది పాపం వలన అందుకు దేవుడు ఈ రెండు రిలేషన్షిప్ రెస్టోర్ చేయడానికి పది ఆగలిచ్చాడు పది ఆగలి చూడండి మీరు ఎప్పుడన్నా మొదటి నాలుగు ఆజ్ఞలు వర్టికల్ రిలేషన్షిప్ రెస్టార్ట్ చేస్తాయి నీ దేవుడు నేను వాళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణతతోను పూర్ణ బలముతో సేవించవలను దాని తర్వాత సంపాదన ఆచరించవలను దాని తర్వాత ఏ దేవుడు నాకు వీలేదు ఈ నాలుగు ఆజ్ఞలు వర్టికల్ రిలేషన్షిప్ రెస్టోర్ చేస్తాయి కానీ ఆరు ఆజ్ఞలు మనుషులతో రిలేషన్షిప్ రెస్టోర్ చేస్తాయి ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఆజ్ఞలు పది అంటే దేవునితో సహవాసం కలగడానికి నాలుగే ఆకలి ఇచ్చింది కానీ మనుషులతో సహవాసం కలగడానికి ఆరు ఆకలి ఇచ్చింది అయితే పేద రాష్ట్ర పత్రికలు మేము చూసిన రోజు ఉదయం రెండవ అధ్యాయంలో మొదటి పత్రిక నేను రాజుల వంశం యాజకుల వంశంగా తయారు చేసింది దేవుడు తన మనసు రాజుల వంశం అంటే ఏంటి యాజకుల వంశం ఏంటి రాజులని ఆడంబరంగా జీవించడం కాదు రాజు అనేవాడు హారిజంటల్ రిలేషన్షిప్స్ పెంపొందించుకోవాలి రాజు అనేవాడు అంటే నేను రాజులాగా ఎందుకు పెట్టిందంటే రాజు అనేవాడు ఇతరుల బాగోగులను చూసుకునేవాడు డెఫినేషన్ చూస్తే డిక్షనరీలో రాజు అనేవాడు అనాథలని బీదలని బహు డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ని ఆదరించేవాడు కనికరించేవాడు వారి కొరకు ఆయన కృప చూపేవాడు ఆయనకి వారికి ఏదో రూపకంగా సాయం చేద్దాం నాకు లేకపోతే వారిని విడిచిపెట్టండి సేవా జీవితంలో మీరు రాజులాగా ఉండాలంటే ఇతరుల బాగోగులు ఆలోచించేవారు రాజు గుణగణమని కష్టాలలో వాళ్ళు ఆదుకోవాలా శత్రువు వస్తుందంటే యుద్ధం చేసి వీరిని కాపాడాలా అది రాజు దాని రాజు కాపాడటం లేదు తన గొర్రెలు కాపాడడం లేదు సింహం నుంచి పట్టి నుంచి కాపాడి అది రాజుల గుణగణం అందుకు రాజు గారి దేవుడు దాని this fell is right fellow గొర్రెలని ఆ సింహం నుంచి ఎలుగుబడి నుంచి కాపాడిన వాడు రాజు కాలేడా దావిద రాజుని అటతట్టేసిండు తర్వాత సౌలు ఎందుకు రాజధాని వెళ్ళకపోయాడో తెలుసా మీకు చాలా వాక్యాలు చెప్తాం కానీ గొలియాతతో కొట్లాడేవాడు సౌలు ఒక్కడే బైబుల్ వాక్యం ప్రకారం ఇస్రాయల్ దేశంలో సౌలు అంత ఆజానుబాహుడు ఒక్కడు లేడట గొలియాతకి సమానంగా ఉన్నవాడు ఇస్రాయల్ దేశంలో వాడు అతని మీద పరశుధాత్మ అభిషేకం ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవచించాడు ప్రవక్త శిష్యులతో పాటు కలిసి ఉంది వాటి సమయాలు ఎప్పుడైతే తల మీద నూనె పోసి అభిషేకించాడో పరశుధాత్మ దిగొచ్చింది ఆయన మీద ప్రవక్తల శిష్యులతో పాటు కలిసి ప్రవచించిన వాడు అటువంటి వాడు ఎందుకు చల్లబడి ఎందుకు యుద్ధాన్ని బోధికి వెనకంజ వేసిండు ఈక్వల్స్ ఇప్పుడు యుద్ధానికి బోధకు సమానం ఉండాలి కదా equals same body builds same height ఉండే వాళ్ళని ఆ బాక్సింగ్ లో పెడతారు వేడు సేమ్ వెయిట్ ఉండాలా సేమ్ హైట్ ఉండాలా బాక్సింగ్ చేయడానికి వెయిట్ లో తేడా వస్తే పెట్టరు అన్నాడు మ్యాచ్ గొలియాత్కి ఈక్వల్ వెయిట్ సౌలు ఒక్కడే కానీ సౌలు భయపడిపోయింది ఎందుకు అభిషేకం ఉండి కూడా చేయలేకపోయింది చల్లబడిపోయింది ఆయన అగ్ని దావిదలో అగ్ని మండుతా ఉంది జీవంగల దేవుని బిడ్డలని దూషించేవాడు అటువంటి రోషము దావిలో కనిపిస్తున్నారు సౌలు లేదు కాబట్టి నిజం ఉండదు ఆయన ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటుంది నేను చెప్తా ఉంటాను సండే స్కూల్ పిల్లల విషయం దావీదు ఒక్క రాయితనే కొట్టిడు కదా గొలియాతని ఒకటే రాయి ఒకటే స్టోరీ అంత పర్ఫెక్ట్ ఎట్లా కొట్టారు చెప్పండి ప్రాక్టీస్ లేకుంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకుంటే అంత పర్ఫెక్ట్ షూట్తో కొడతాడా ఎన్ని తీసుకుని చెప్పండి రాళ్ళు చిన్నపిల్లలు అడతారు సండే స్కూల్లో ఎన్ని రాళ్ళు తీసుకున్నారు ఎందుకు ఒకటి సరిపోదా సరిపోదా ఒకటి ఇవి మనం చెప్పాలా ఆడియన్స్ కి చెప్పాలా కాంగ్రిగేషన్ చెప్పాలా పర్ఫెక్ట్ షాట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిండే సేవ జీవితంలో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ వాక్య పోతే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ రాసుకోవాలా కొన్నిసార్లు అర్థం ఉన్న కూడా ప్రాక్టీస్ చేయాలా కొన్నిసార్లు షేక్ అయిపోతాం మనం పెద్ద పబ్లిక్ ముందు పడితే షేక్ అయిపోతాం ప్రాక్టీస్ చేయకుండా చేయలేము చేయాలా ప్రాక్టీస్ నా మీద అభిషేకం ఉంది నేను ఆల్రెడీ ట్రైన్ దేవుళ్ళని పిలిచిన అయిపోతే కాదు ప్రాక్టీస్ చేయాలా ప్రతిదీ ప్రాక్టీస్ ద్వారా దేవుడిని మనం మైండ్ పొగచాలి అయితే నేను మీకు చూపించాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రూప్స్ని ఎట్లా అర్థం చేస్తాను ఈ గ్రూప్స్ ఆది కాండ మొదలుకొని ప్రటంగంధం వరకు వెంటాడుతూనే ఉంటాయి నీ సేవలో నీకు తగులుతా ఉంటాయి ఈ గ్రూప్స్ నువ్వు ఉద్యోగ స్థలం నీకు తగులుతాయి నువ్వు చదువుకునే స్థలం తగులుతా ఉంటాయి నీతో పాటు పనిచేసే వాళ్ళ దగ్గర ఉంటాయి ప్రకృతి సహజంగా ఉంటాయి గ్రూప్స్ చర్చిలో కూడా ఉంటాయి అనేసి ప్రకటన గ్రంథం చర్చలకు రాయబడింది కాబట్టి చర్చలో ఉంటాయి గ్రూప్స్ అయితే మీరు అనొచ్చు మరి ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లేదా తప్పక ఉంది చూడండి ఒకసారి కీర్తన గ్రంథము మొదటి నేను ఏం కూడా మీకు ఎక్స్పాండ్ చేస్తలేదు మీరే అది ఎక్స్పాండ్ చేసుకోండి మీరందరూ ధ్యానించిన వాళ్ళు కానీ బైబిల్ వాక్యం ఎంత దేవుని యొక్క ఆత్మ నడిపి ఎట్లుంటుంది అనేది మనం గ్రహిస్తున్నాం ఇక్కడ చూడండి మొదటి అధ్యాయం మీరు ఎన్ని సార్లు చదివింటారు చెప్పండి మొదటి అధ్యాయం హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చదవండి చూడకుండా చెప్పేస్తావా లేదా దుష్టులు ఉన్నారా తర్వాత చెప్పండి ఎవరున్నారు పాపులు మార్గమున నిలవక చూచోట కూర్చుండక మూడు యహోవ ధర్మశాస్త్రం దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవారు ఒక గుంపు తక్కిన మూడు గుంపులు ఏంటి దుష్టులు పాపులు నేను వీళ్ళ గురించి నేను చెప్పాను నా రికార్డింగ్స్ లో ఉన్నాయి చాలా రికార్డింగ్స్ ఉన్నాయి ఆన్లైన్ ముగ్గురు తర్వాత ప్రకటనలో నేను నాలుగు గుంపులు కూడా ఎవరు చూపించాను నేను అన్ని రెఫరెన్సెస్ తో పాటు ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఉన్న ఈ నాలుగు గుంపులు అని నేను మీకు చూపిస్తున్నాను న్యూ టెస్టిమెంట్లో కూడా నాలుగు గుంపులు అంటే మొదటి నుంచి ఉన్న ఈ గుంపులు పాత నిబంధన పుస్తకాలు కూడా ఉన్నాయి గుంపులు కొత్త నిబంధన పుస్తకాలు గుంపులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రతి గుంపుని గుర్తించాలని బాధ్యత ప్రతి గుంపుని గుర్తించాలని బాధ్యత మీరు అనొచ్చు మొదటి గుంపు మొదటి రెండు గుంపులు వింటాయా నీ మాట మొదటి రెండు గుంపులు వింటాయా నీ మాట దుష్టులు వింటారా పాపులు వింటారా అనేసి మనం మానేస్తామా వాళ్ళకి చెప్పక ఒకప్పుడు నేను అట్లనే అనుకున్నాను ఇంత కఠినోడు వింటారా మనతో కఠినలే ఒకప్పుడు గుండాలము దాదాలము విన్నమలేదు కొట్టేసేవాడిని నేను చాలా కఠినంగా కొట్టి నేను కాలేజ్ డేస్లో ఇంటర్మీడియట్ వరకు దాని తర్వాత నేను రక్షణ అంటే సంపూర్ణ రక్షణకు వచ్చిన రక్షణ పొందినా కూడా ఆ కోపము ద్వేషం అటువంటి కొట్టేసేవాళ్ళు ఇప్పుడు కంప్లీట్ సాధు ఎవరైనా కొడితే కూడా నేను పట్టించుకోను తిట్టినా పట్టించుకోను చెప్పండి మళ్ళీ నేను మారినాను కదా మరి వాళ్ళు మారరా ఒక అవకాశం ఇవ్వండి మీ దగ్గర ఉన్నారు ఆ గుంపులు మీ చుట్టూ ఆ గుంపులు ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి సౌలు కఠినుడు మారినా లేదా చెప్పండి బహు కఠినుడు కదా సెఫెన్ని చంపించినప్పుడు ఆయన ఆమోదించినది వాక్యం దేవుడి బిడ్డలని చంపేసినప్పుడు ఈయన సర్టిఫై చేసేటోడంట వాళ్ళ మీదకి ఏమి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈయన సర్టిఫై చేసేటోడంట ఈయనకు అధికారం ఉంది నేను సర్టిఫై చేస్తున్నాను నీకేం ప్రాబ్లం ఉండదు పో చంపినా పర్లేదండి ఈరోజు కూడా అటువంటి సర్టిఫికేషన్ సరే దాని గురించి నేను చెప్పాను కానీ సౌన్ లాంటి వాడు మారిపోయి రక్షింపబడ్డాడు మన సేవ మన జీవిత కాలంలో ఎంతో మంది అటువంటి జీవితంలో ఉన్నవారు మార్పు చెందిన ఒక అవకాశం మనం ఇవ్వాలి కానీ నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటా ఎంత ఇచ్చినా కొందరు మారాలి అందుకు ఆయన చెప్తాడు అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తూనే ఉంటాడు end times first of all అపవిత్రంగా జీవించేవాడు ఇంకా అపవిత్రంగానే జీవిస్తూ ఉంటాడు ప్రేమతో నువ్వు చెప్తే వాళ్ళు వింటారేమో ప్రేమ సిద్ధాంతం ఇది సేవ జీవితం ఇది బహు ప్రాముఖ్యమైనది ప్రేమ సిద్ధాంతం అటాచ్మెంట్ అంటే హేట్రెడ్ ఉండద్దు వాళ్ళతో మాట్లాడుతుంటే హేట్రెడ్ ఉండద్దు ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే దేవుడిని కూడా పరిశీలిస్తూ ఉంటాడు నీ యొక్క ద్వేషం నుంచి బయటకు వచ్చినావా లేదా అంత మాట ప్రేమపూర్వకంగా అయితే మన ఫోకస్ ఇప్పుడు నీతి మంత్రుల మీద స్వనీతిని ఆధారపడిన సేవా జీవితం క్రైస్తవ జీవితం ఈరోజు ఎక్కువ ఎందుకంటే ప్రభు అన్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నట్టే మూడో గుంపు గురించి నీతి మంత్రులాగా అనుకుంటున్నారు కానీ వాళ్ళు నీతి మంత్రులుగా ఉండలేకపోతున్నారు ప్రసంగిలో అధికంగా నీతిమంతులుగా ఉండకూడదంటే ఆయన చెప్పే మాట ఏంటంటే మీరు బయటికి చూపించుకునే నీతిమంతులు కాదు మీరు మీ అంతరంగంలో నీతిమంతులుగా ఉన్నారా లేదా అని చూపిస్తున్నాడు వాక్యం అధికంగా నీతిమంతులుగా ఉన్నాడు ఆయన ఎందుకు చెప్తుండంటే ఎందుకు చూపించుకుంటారు మీరు నీతిమంతులు అది స్వనీతి మీ సొంతంగా మీరు నీతిమంతులు కొట్టరు కానీ నీతిమంతులుగా మార్చేవాడు మన ప్రభు ఒక్కడే ఇంకటి లోకం ఒక్కడే నీతిమంతుడు ఆయన తప్ప ఆయన ఒక్కడే మనల్ని నీతిమంతులుగా మార్చాలన్నాడు కానీ నీ జీవన విధానము నాలుగవ గుంపులో ఉండాలి దివారాత్రంలో ధ్యానించే గుంపులో ఉండాలి ఎందుకో తెలుసా దివారాత్రంలో ధ్యానించినప్పుడే నువ్వు పరిశుద్ధపరచబడతావు ఎవరు వారి నడతను ఏ రీతిగా శుద్ధీకరించుకుంటారు ఇరవై నూట పంతొమ్మిదో కేవలం కేవలం వాక్యం ద్వారానే ఇంకా శుద్ధీకరణ వేరే మార్గం లేదు ఎంత వర్షం చేసుకో ఎంత ఉపాసం ఉండదు ఎంత ప్రేర అది విధానం కాదు దేవుని వాక్యం తప్ప నేను శుద్ధీకరించేది మార్గమే లేదు ఆయన వాక్యంలో జీవం ఉంది ఆయన వాక్యమే వెలుగు ఆ వెలుగు నీలో ప్రసరించినప్పుడు చీకటి పరిశుద్ధ పరచబడతా ఉంటుంది ఏ తప్ప ఎవరికి పరచడానికి కాయని వాక్యం యోహాన స్వార్థలు చూడండి ఆది ఎందు వాక్యం ఉండదు వాక్యము దేవుడు ఎందుకు వాక్యము దేవుడు ఏంటని వాక్యం అంటేనే ఏసురావు కదా ఇప్పుడు చాలా చదువుతాం మనం ఒకసారి నేను సాంప్రదాయం ట్రై చేస్తాం ఆ వాక్యం ఆది ఎందు వాక్యం లేదు వాక్యము దేవుడి ఎందుకు వాక్యము దేవుడై ఉండేను ఇప్పుడు ఆ వాక్యానికి బదులు ప్రభు ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై యేసు ప్రభు వాక్యమై దేవుడై ఉండేను యేసు దేవుడై ఉండేను అన్ఫోల్డింగ్ అంటే ఒకనే ఓపెన్ అయిపోతే ఇవన్నీ అయితే ఒకటే నేను ఇంకా చూపించే క్లోజ్ చేస్తా వాక్యం ఎట్లా ఈ వాక్యాన్ని మనం అప్రోచ్ కావాలా ఎట్లా నువ్వు సిద్ధపడాలా ఈ రీతిగా వాక్యం చెప్పినప్పుడు వారి హృదయాలు మండుతాయి విన్న వారి హృదయాలు మార్పు చెందుతూ ఉంటారు హృదయాలు సమర్పించుకుంటారు ప్రభు చింతపరిచేస్తూ ఉంటారు అందులో జీవం ఉంది ఏదో ముసలమ్మ ముచ్చట్లు కథలు కావు చందమామ కథలు కావు ఈ వాక్యంలో జీవం ఉంది అనేది వాళ్ళు తెలుసుకోవాలా చచ్చిన వారిలో జీవాన్ని తీసుకొచ్చే వాక్యం ఇది చీకటి స్థలాలకి ఈ వాక్యం వెళ్ళాలంటే చీకటి పారిపోసిందే ఈ శరంలో ఎక్కడ అనారోగ్యం ఉన్నది చీకటి ఈ వాక్యము ఆ హృదయానికి తట్టినప్పుడు ఆ ఏ అవయవాలలో చీకటి ఉందో ఈ వాక్యం అక్కడ పోయి దానికి తరమ కొడుతుంది స్వస్థతలు జరుగుతూ ఉంటాయి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సంపూర్ణమైన జీవంలో చచ్చిన జీవితం మతపరమైన జీవితం ఏసులో ఒక సూచన ఇచ్చి నిన్న ప్రభావ నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని మతేశ్వర్తి నాలుగు లాస్ట్ సూచన ఏం తెలుసా మీకు లాస్ట్ సూచన పీనుగా ఎక్కడుండనో గంతుల అక్కడ ఎవరు చెప్పరు దాని గురించి ఎండ్ టైమ్స్లో పీనుగలగా తయారవుతుంది మతపరమైన జీవితం శవంలాగా ఉంది అందుకు ఉజ్జీవం ఉజ్జీవం అంటే అర్థం ఏం చెప్పండి చచ్చిన దాన్ని జీవించడమే ఉజ్జీవం ఉజ్జీవ కూటంలో పెట్టుకుంటారు కదా మనకు తెలియదు అర్థం ఆ లేబుల్ రివైవల్ అంటే ఇది డాక్టర్స్ చచ్చిపోయిన దాన్ని బాడీని పోయి హార్ట్ కొడతారు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు దాని రివైవింగ్ అంటారు బాడీ రివైవింగ్ అంటారు రివైవల్ మీటింగ్స్ అని ఎందుకు పెడతారు తెలుసా తెలియక చచ్చిన దాన్ని బ్రతికింపజేయి ప్రభావాలి వారి ఆత్మ ఘోషిస్తుంది అట్లా ప్రభావ చర్చ సిస్టమ్ చచ్చింది ప్రభు ఈరోజు దాన్ని బ్రతికింపజేయి ప్రభావాన్ని అని ఉద్యోగ కూటమిలు పెట్టుకుంటున్నారు చెప్పండి ఎందుకు అది చచ్చిపోతుంది మొదటి రెండు గుంపుల సహవాసంలో ఉంటే చచ్చిపోతుంది ఎందుకంటే దుష్టులు పాపులు పర్లోకానికి అనర్హులు అది మూడో గుంపు వారి సహవాసం ఉంటుందని నేను ఇట్లా చూపించాను వాక్యాలు చాలా ఉన్నాయి వాక్యాలు ఉదాహరణకి యేసు ప్రభుని శాస్త్రులు పరిశైలు యేసు ప్రభుని అరెస్ట్ చేసిండ్రు నేను గుంపుల గురించి చెప్తాను ఎవరా గుంపులు మీరు చూసుకుంటారా నేను మటుకు ఆ నలుగురు ఎవరో చూపిస్తున్నాను వారు ఎవరైనా నీ బాధ్యత వెతుక్కోవడం ఎందుకంటే అంత సేవ జీవితంలో ఉన్నవారు శాస్త్రులు పరిశీలన ప్రధాన యాజకులు వాళ్ళంత గుంపు అది తర్వాత ఏసులో ఉన్నాడు తర్వాత రోమన్ సోల్జర్స్ ఉన్నారు సైనికులు ఉన్నారు తర్వాత జన సమూహం ఉంది నాలుగు గుంపులు ఇది కంటిన్యూ ప్లే అవుతా ఉంది స్టెఫెన్ చూసినప్పుడు కూడా మీరు ఈ నాలుగు గుంపులను చూస్తారు అక్కడ ఆడియన్స్ ఉంటుంది వాళ్ళు యాజకులు ఉన్నారు సోల్జర్స్ ఉన్నారు స్టెఫెన్ ఉన్నాడు మధ్యలో ఆడియన్స్ తమాషా చూస్తుంటారు ఇప్పుడు ఈ విషయం మీకు చెప్తాను ఈ మూడవ గుంపు తమాషా చూసే గుంపు ఎప్పుడు నేను ఎన్నిసార్లు వీడియోస్ చూస్తాను కదా పాస్టర్లని కొట్టడం చర్చిలని అటాక్ చేయడము చర్చ్ మెంబర్స్ తమాషా చూస్తూ ఉంటారు నీ బాధ్యత ఏంది చర్చ్ మెంబర్స్ బాధ్యత తమాషా చూడడం వాడు వచ్చి అటాక్ చేస్తుంటే కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కనీసం నువ్వు ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పాస్టర్ని ప్రొటెక్ట్ చేయడం అది ఈరోజు తమాషాలు ఏ స్లోని కొడుతుంటే తమాషా చూశారు స్టెఫెన్ కొడుతుంటే తమాషా చూశారు శిష్యులందరినీ కొడుతుంటే తమాష చేసింది ఇక కాంగ్రిగేషన్ థర్డ్ గ్రూప్ ఇది కానీ థర్డ్ గ్రూప్ ప్రాబ్లం ఏంటంటే అటు ఇటు అటు ఇటు జంప్ అవుతుంటుంది అటు ఇటు అటు ఇటు జంప్ అవుతుంటుంది నీ బాధ్యత వారిని తాజా ఆహారంతోని పోషించడం వారిని ఫోర్త్ గ్రూప్లకు తీసుకొచ్చే బాధ్యత నువ్వు తీసుకోగలవా నేను ఇక్కడికే స్టాప్ చేస్తే అంతకంటే నేను ముందు పోలేను ఎందుకంటే ఇంకొంచెం ముందు పోతే మనం అన్నం తినాలి కాబట్టి ఏ గుంపులో ఉన్నావో ఈరోజు నువ్వు గుర్తు గుర్తెరిగి తెలుసుకోవాలి ప్రభావ నేను ఏ గుంపులో నాకు చూపించే ప్రభావ ఈరోజు నేను చూడాలనుకుంటున్నాను ఖచ్చితంగా నేను మొదటి రెండు గుంపులు ఉంటాను కానీ రెండు తక్కిన రెండు గుంపులు ఉంటాను నేను కానీ ఎక్కడున్నాను నీతిమంతుల గుంపులో ఉన్నానా లేక పరిశుద్ధుల గుంపులో ఉన్నానా ప్రకటన అంతా ఈ మొదటి మూడు గుంపుల గురించి రాయబడింది ఎక్కువ ఒక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయమే నాలుగో గుంపు గురించి రాయబడింది ప్రకటన గ్రంథంలో అనేది ఇప్పుడు మీరు చెప్పలేదు కానీ మీకు మనకు ఒక కీ దొరికింది రచ్చు ఈ కీతోని మీరు చదవండి ఎక్కడ ఏ వాక్యం ఏ గుంపుకి వర్తిస్తుందో తెలిసిపోతుంది ముఖ్యంగా ఏడు సంఘాలు ఉంటాయి రెండవ అధ్యాయం చూస్తాం ఏడు సంఘాలలో ఇవి కనిపిస్తాయి ఈ నాలుగు గుంపులు కనిపిస్తాయి సరే నాలుగో గుంపు హిడన్ ఉంటుంది ఎప్పుడు బాహటంగా కనిపించదు నాలుగో గుంపు కానీ తక్కన మూడు మొదటి మూడు గుంపులు తేటగా కనిపిస్తూ ఉంటాయి మొత్తం పుస్తకం అంతా అదే ఆది కాలం నుంచి వదులుకొని ప్రణాళిక వరకు కనిపిస్తా ఉంటాయి కాబట్టి వీటిని గుర్తించే సేవ నీది ఈరోజు నుంచి సిద్ధపరచుకోవాలి లేకపోతే గొప్ప జనం వాళ్ళు నీతిమంతులు వీళ్ళందరూ మొదటి రెండు గుంటల్లో పడ్డారనుకోండి నీ సేవ విశ్వం అయిపోయాలి మనం ఇంతకాలం ప్రయాసపడేదంతా విశ్వం అయిపోతుంది నీకు తెలుసు ఎవరు అది కానీ డైరెక్ట్గా పోయి నువ్వు ఏది నువ్వు ఇదని చెప్పాడు చెప్పద్దు అది నీ పిలుపు కాలేదు మంత్రులని పరిశుద్ధులుగా తయారు చేసుకుంటే సేవ నీది ఎట్లా తయారు చేస్తాడంటే బ్రౌనర్ని పరిశుధాత్మ దేవుడు అవి మనకి సహాయపడాలని మనం ప్రార్థిస్తాం కొంతసేపు దాన్ని తర్వాత పాపుల మార్గం లేవక అపహాసకులు చూడాలి చూడటం తీసుకుని నా ప్రభు దివరాత్రులు మీ వాక్యం మేమంతా రక్షణ పొందిన వారిని కానీ ఇక్కడ నాలుగు గుంపులు ఉన్నాయి ఫోర్ గ్రూప్స్ ఆఫ్ అపాకలిప్స్ అంటాం ప్రకటన గ్రీకు భాషలో అపాకలిప్స్ అంటారు కాబట్టి ప్రభా మేము ఏ రీతిగా ఎక్కడున్నామో మాకు చూపించండి రాత్రి ఈ మూడవ గుంపు ఏ రీతిగా మీ చెంత నడిపించాలా సగం సత్యం సగం అబద్ధం మొదటి రెండు పురుషుల సమాసంలో మూడవ గుంపు ఏ రీతిగా మీ చెంతకు వాళ్ళు నడిపించాలి బయట కూడా నీ గొర్రెలు లోపల ఉన్న గొర్రెలు కూడా తగ్గిపోతుంది చిన్నవాడు బయటికి పోయి తగ్గిపోయాడు పెద్ద కుమారుడు లోపలనే తగ్గిపోయాడు ఇద్దరు తగ్గిపోయిన కుమారుడు ఒక్కడు హాలం చూపించాడు లోపల ఉంటే తండ్రి మీద కొనియేవాడు తగ్గిపోయినాడు ఆస్తి తీసుకొని అర్థం చేసినవాడు మొదటి చిన్నవాడు తండ్రికి దూరం వెళ్ళే పెద్ద పిల్లవాడు తండ్రికి సన్నిహితంగా తప్పిపోతాడు పెద్ద కుమారుడు చర్చ సిస్టమ్ అంతా తప్పిపోయినని చూపిస్తుంది ప్రతి ఉపమానం పర్లోక రాజుని దేనితో పోల్చాలా అంటుంది ప్రభు ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెం పిండిలో మూడు గుంపులు అంతకుముందు కలిపిన అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోల్చబడింది పర్ణరాజు అంటాడు పిండి మొత్తం ముద్దంతా ఎన్ని టైం సిస్టమ్ చర్చ సిస్టమ్ అందరి నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మీకు వదలని ఏం నాలుగో గుంపులు జీవించాల్సింది ఏ రీతిగా ఆ మూడో గుంపుని నాలుగో గుంపులకు తీసుకొని రావాలి ఎన్ టైమ్స్ మినిస్ట్రీ అటువంటి మినిస్ట్రీలో ఉంటే ప్రతి వాక్యం ఓపెన్ అప్ అయిపోతుంది ఈ జీవితంలో ఇంతవరకు రహస్యంగా దాచబడ్డ ఆ వాక్యాలన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి నీ జీవితంలో otherwise same old story same old gramophone record లాగా ఉంటుంది పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఏసయ్య మీ నామానికి ఎంతో వందనాలు oh, ప్రభా చెట్టు చివరి దినాల్లో మేము ఉన్నాం ప్రభా oh, మీ లేఖనా ప్రభా దాచిపెట్టబడింది మరుగుపరచబడింది ఇంకా జరగవలసి ఉన్నది ఏమి లేదు ప్రభా అన్ని జరిగిపోయినాయి ప్రభా మిగిలింది మీ రాకడే ప్రభా ప్రభా మీ రాకడలో ప్రభా మేము నాయన సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే నాలుగో గుంపులో మేము ఉండాలి ప్రభా oh, ప్రభా గుంపుగా ఎక్కడైతే స్వార్థ ప్రకటిస్తున్నాము ఆ స్వార్థ వింటున్న ప్రతి ఒక్కరిని నాలుగు గుంపులు మీరు మార్చండి ప్రభా మీ మర్మాలన్నీ బయలుపరచండి ప్రభా వారు విని వదిలిపెట్టకుండా వాటిని ప్రాక్టీస్ చేసేటువంటి మనసును మీరు అనుగ్రహించండి ఆశపడ్డ ప్రతి బిడ్డకు ప్రభా అలాంటి ఈవులను ఆశీర్వాదాలను మీరు అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ ప్రభా దీవారాత్రం ధ్యానించేవాడిలాగా ఉండాలా అయ్యా పరిశుద్ధులుగా ఉండాలా అయ్యా తన మాలో లేకుండా ఉండాలా అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభా ఆశపడుతున్నాం ఈ రాత్రి ప్రభా మీరు శుద్ధిపరిచి ఆ టీవీతో అటు ఆశీర్వాదాలతో నింపమని ఏసే నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ తన కుమారుడును మనందరికి రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ప్రియక దేవుని దీవెన ఆశీర్వాదము కాపుదల భద్రత యుగారంభం నుండి యుగాంతము వరకు మీ సజీవుల రెక్కల క్రింద మమ్మను ఉంచుదువుగాక పరిశుద్ధ పరిశుద్ధ Amen praise Lord. Praise Lord. అట్లా అట్లనే కూర్చోండి చెయ్. చెక్.